అనుమానము మదినుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెదా బుద్ధ్యన చిత్తంబన मानसमनिना अहङ्कारमनिन अन्तःकरण अनिनन् सङ्कल्पमञ्चनीना इच्छनीनन् తన నితరులనే తానని గుర్తిరిగేటిదన్నా తననే కాని ఇతరుల తనను తెలిసే అంతఃకరణన్ అనినన్ సంకల్పమన్ అనినా इच्छ అనినన్ అనుమానము మజనుంచక వినుము ఇంకను ఎరుక పేర్లు వివరించద బుద్ధ్యన చిత్తంబన మానసమనిన అహంకారమనిన అంతఃకరణ అంతఃకరణ అనినన్ సంకల్పమంతనిన ఇచ్చ అనినన్ తనను ఇతరుల నే తానని గుర్తిరిగేటిదన్నా తనను నే కాని ఇతరుల తనను తెలిసేటిదన్నా అంతఃకరణం అంతఃకరణనినన్ సంకల్పమంతనినన్ ఇచ్చ అనినన్